విజ్ఞానాదర్థాంతరం వస్తు నచేదభ్యుపగమ్యతే సపోజ్ విజ్ఞానమే వస్తువు తత్వము అది తప్ప మరి ఏది లేదు అని వాడు అన్నాడు అనుకోండి విజ్ఞానం వాడి అప్పుడు విజ్ఞానం ఘట పట కేవమాదీనాం శబ్దానాం ఏకాత్వే పర్యాయ శబ్దత్వం ప్రాప్నోతి అప్పుడు విజ్ఞానం విజ్ఞానంకి బయట కరస్పాండింగ్ ఏమైనా ఉందా ఏమీ లేదు బయట అభావము విజ్ఞాన శబ్దానికి కరస్పాండింగ్ ఏమిటి అభావము ఘట కరస్పాండింగ్ ఏమిటి అభావము పట కరస్పాండింగ్ ఏమిటి అభావము కాబట్టి మూడు శబ్దములు కూడా అభావానికే సంబంధించి ఉన్నాయి కనుక మూడు శబ్దములకి ఒకే అర్థం వస్తుంది ఏమిటి అభావం అనే అర్థం వస్తుంది అప్పుడు మూడు పర్యాయ పదములు అవ్వాల్సి ఉంటుంది అలా ఎక్కడైనా ఉందండి విజ్ఞానం ఘట పట అనేవి పర్యాయ పదములు అనే మాట అది అసందర్భమైన మాట కాబట్టి ఇటువంటి దోషం వస్తుంది తథా సాధనా ఫలస్య ఏకత్వే భేదోపదేశ సాధ్యసాధనభేదోపదేశశాస్త్రార్థక్యప్రసంగ తక్కర్కు ప్రసంగో వా ఇది ఇంకా ఇంకా దీని మీద పెద్ద దండయాత్ర వాళ్ళు ఏం చెప్తారంటే అష్టవిధ చారిత్రము అని చెప్తారు ఎనిమిది రకముల శీలమును మీరు కలిగి ఉండవలను దాంట్లో ఒకటి అహింస బుద్ధ బౌద్ధ సిద్ధాంతంలో అహింస హింస చేయరాదు అసత్యమును పలుకరాదు అంటే ఇలాగేదో చెప్తారు ఇవి సాధనములు ఈ సాధనముల వలన కలిగే ఏమిటి నిర్వాణము అని నిర్వాణము అంటారు నిర్వాణము అంటే మోక్షం ఈ కాబట్టి ఈ అహింస మొదలైన చారిత్రములు అంటే కాండక్ట్ ఎనిమిది అంశములను కనుక మనం అధ్యయనం మనం అభ్యాసం చేసినట్లయితే దాని పేరు సాధనము దానివల్ల పొందబడే సాధ్యమేమిటి నిర్వాణము ఈ ఈ సాధ్య సాధన భేదాన్ని ఉపదేశిస్తారు ఆ గురువులు ఉపదేశిస్తారు ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశించే శాస్త్రం ఉంటుంది ఇది విజ్ఞానవాద శాస్త్రం ఉంటుంది ఏదో లంకావతార సూత్రములని ఇవన్నీ ఆ సూత్రాలని ఆయన బుద్ధుడు చెప్పిన సూత్రాలని వీళ్ళు భద్రం చేసి పెట్టుకున్నారు అది శాస్త్రం ఉంటుంది ఇప్పుడు బయట శూన్యమే తత్వము లోపల విజ్ఞానం ఒక్కటియే తత్వము అన్నప్పుడు ఈ సాధ్య సాధన భేద ఉపదేశము ఇదంతా కూడా అనర్థకమవును దీనికి ప్రయోజనం ఉండదు తర్వాత ఈ శాస్త్రాన్ని తయారు చేసిన వాడు బుద్ధుడని చెప్తారు వాడు ఆ బుద్ధుడంటే అర్థం అన్నీ తెలుసున్నవాడు అని కానీ ఇప్పుడు బాహ్యము శూన్యమే అయిన పక్షంలో ఇటువంటి ఉపదేశం చేసినటువంటి వాడు బుద్ధుడని చెప్పకుండా అబుద్ధుడని చెప్పాల్సి వస్తుంది తత్కర్తు అజ్ఞాన ప్రసంగోవా ఆయన డైరెక్ట్గా బుద్ధుణ్ణి మాట్లాడరు బౌద్ధ సిద్ధాంతమును తయారు చేసిన వాడు అజ్ఞాని ఏం చెప్పాల్సి వస్తుంది బౌద్ధ సిద్ధాంతాన్ని తయారు చేసింది బుద్ధుడు కాదు నాగార్జునుడు మొదలైన క్రిస్టియన్ మతాన్ని పెట్టింది ఎవరు క్రీస్తు కాదు ఈస్ట్ కాదు కృష్ణ కాన్షియస్నెస్ ని పెట్టింది ఎవరు కృష్ణుడు అనుకుంటున్నారా మీరు కాదు కృష్ణుడు కాదు శైవ మతాన్ని పెట్టింది ఎవరు శివుడా కాదు వైష్ణవ మతాన్ని పెట్టింది ఎవరు విష్ణువు కాదు ఎవరు పెట్టారో పెట్టారు విష్ణువు అయితే కాదు శాక్తేయ మతాన్ని పెట్టింది శక్తి కాదు ఈ షిర్డీ సాయిబాబా మతాన్ని పెట్టింది షిర్డీ సాయిబాబా గారు కాదు మొత్తాన్ని తర్వాత పెట్టుకుంటారు అంచేతనే శంకరాచార్యులు పీఠాలు స్థాపించారు ఆ పీఠాల్లో కైలాసానికి వెళ్ళి లింగం పట్టుకొచ్చి ఒక పీఠంలో పెట్టారు ఆయన కైలాసానికి వెళ్ళి ఒక లింగం పట్టుకొచ్చి ఒక పీఠంలో పెట్టారనుకోండి ఆయనకి పక్షపాతం కొంచెం ఉందంటారా లేదా కైలాసానికి వెళ్ళి ఒక లింగం పట్టుకురావడమే నాలుగు లింగాలు పట్టుకురావచ్చుగా లేదా ఒక లింగాన్ని నాలుగు ముక్కలు చేస్తే ఏముంది లింగం ముక్క అయినా కూడా లింగమేగా దాన్ని ఆరాధించమని చెప్పొచ్చుగా లేకపోతే పోనీ ఇంకేవో మూడు లింగాలు ఎక్కడో సంపాదించి ఇచ్చి ఆరాధించుకుంటారా అని చెప్పొచ్చుగా ఇదంతా కూడా వీళ్ళు కల్పించుకున్నవే తప్ప శంకరాచార్యులు ఇవన్నీ కూర్చుని రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా చేస్తూ కూర్చుంటారా ఇదంతా వీళ్ళు కల్పించుకున్నారు కాబట్టి కొంతమంది మహాత్ములు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఇటువంటి ఒక మతం తయారు కాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఎంతో కొంత జాగ్రత్త పడ్డారు అంచేతనే మీకు రమణ మహర్షి పేరు మీద మతం నిర్మాణం కాలేదు ఏదో కొద్దో గొప్ప చేసి ప్రయత్నం తర్వాత వాళ్ళు చేశారు తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ పట్టుకుంటారు అండ్ తర్వాత ఏదో టెంపుల్ పెడతారు అలాంటివేవో చేసి అభిషేకాలు చేసి ఇప్పటికీ రమణ మహర్షి పేరు మీద ఒక పిసరంత రిలీజియన్ నడుస్తుంది అది మీరు రమణాశ్రమం అంటే కనపడుతుంది ఒక పిసరంత religion but that is not the main thing ఎందుకంటే ఆయన అటువంటి ప్రకాశం తీసుకున్నారు కాబట్టి అలాగే నిసర్గదత్త మహారాజు పేరు మీద దేవాలయం కట్టాలి అని ఆయన బతికుండగా ప్రసంగం వస్తే ఆయన ఏం చెప్పారంటే నేను బతికుండగా దేవాలయాలు కట్టడం ఉండదు నేను పోయిన తర్వాత ఎలాగా మీరు కట్టుకుంటారు నేను ఆపలేను కదా నేను బతికుండగా మాత్రం వద్దు అని చెప్పాను కాబట్టి ఇవన్నీ శాక్రోశాంట్ అని అనుకోకూడదు ఇప్పుడు సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల రెండులో ప్రారంభమైంది అంతకుముందు భద్రాచలంలో అంతకుముందు సీతారామ వ్రతం ఉండేది సీతారామ అని కాదు రామం శ్రీరామ వ్రతము అని ఒక వ్రతం ఉండేది సత్యనారాయణ వ్రతం లాగా సంథింగ్ సిమిలర్ టు దట్ అది రూపంలో ఉందో నేను ఎరుగును కళ్యాణం అనేది లేదు కళ్యాణం అనేది వాళ్ళు ఎవరిలో ఒకడు పెట్టారు ఎవరో ఒక ఆయన అత్యుత్సాహం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణము అని పెడతారు పెట్టి ఆ వ్రతంతో పాటుగా కళ్యాణం అని పెట్టి వ్రతంలో మీకు ఆకర్షణ తక్కువ ఉంటుంది కళ్యాణం అనేప్పటికీ ఆకర్షణ ఎక్కువ కళ్యాణం ఉన్నప్పటికీ మంగళసూత్రాలు తర్వాత కొత్త వస్త్రాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొత్త వస్త్రాలు తలంబరాలు ఆ తలంబరాలకి నృత్యాలు ఇవన్నీ వస్తాయి జ్ఞానత్యాకమలామలంజలి పుటే యా పద్మరాగాయితా అంటూ పెద్ద శ్లోకాలు ఇవన్నీ వస్తాయి అదే శ్రీరామ వ్రతము అన్నారనుకోండి ఏం రావు ఏం రావు వాల్మీకి కూడా సీతాకళ్యాణాన్ని అంత పెద్ద ఎక్కువ వర్ణించలేదు ఆయన ఆయన వాల్మీకి తీసి చూస్తే సీతాకళ్యాణం తర్వాత ఒక సంకలం అయిపోతుంది దాంట్లో మీకు ఎంతసేపు సాగదీసినా ఒక్క శ్లోకమే ఉంటుంది పండితులందరూ వెంటబడి వాల్మీకిని అందరూ మర్చిపోయారు వీళ్ళందరూ ఈ మిగతా సాహిత్యాన్ని నిర్మాణం చేసుకుని దాని వెనకాల పడుతున్నారు వాల్మీకి ఒకటే శ్లోకం అదేమంటే ఇయం సీత ఎలా ఉందో చూడండి ఆ శ్లోకం మామూలుగా కాలేజీ స్టూడెంట్ని పిలిచి చెప్తే ఏదో తెలుసున్నట్టే ఉందనిపిస్తుంది ఇయం సీత మమ సీత సహ ధర్మచరీ తవ ఈ పైన ఇంతవరకు నా కూతురు ఈమె సీత ఇంతవరకు నా కూతురు ఈ పైన నీకు సహధర్మచారిణి అంటే నీతో కలిసి సంచరిస్తూ నేను చేసే ధర్మాన్ని ఆవిడ కూడా ఆచరిస్తూ ఉంటుంది అంటే నువ్వు కనుక కూరలు కాయలు తింటే ఆవిడ కూడా కూరలు కాయలు తింటుంది నీవు పంచభక్ష ప్రమాణాలు తింటే పంచభక్ష ప్రమాణాలు తింటుంది నువ్వు ఉపవాసం చేస్తే ఆవిడ కూడా ఉపవాసం చేస్తుంది అలాగే సహ సహ చెయ్యి తవ ప్రతీక్ష చేయినా ఈవిడ చేయి పట్టుకో అంతవరకు ఆయన తన తండ్రితో పట్టుకున్నాడు కూతురు చేతిని తను పట్టుకున్నాడు దీని చేతిలో పెట్టి ఈ పైన ఈవిడి చేతిని నువ్వు పట్టుకో భద్రంతే నీకు గాక ఎందుకంటే ఈవిడ బరువుని ఎత్తుకు పెడుతున్నాను నీకు శుభం కావాలి ఎందుకంటే వాడే నిలబడలేకపోతే ఈ బరువుని ఎక్కడ మోస్తాడు ప్రతి ఇచ్చేదైనా భద్రంతే పాణి గృహేశ్వర పాణినా నీ చేతితోటి ఆవిడ చేతిని పట్టుకో ప్రతి ఇచ్చాటి స్వీకరించుము అని అభిప్రాయం ఇంతే సీతా కళ్యాణం అంటే వాల్మీకి సీతా కళ్యాణం నాకు తర్వాత ఇంకేదో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఒక మహాత్ముడు ధర్మాన్ని దేన్ని బోధిస్తాడో దాన్ని ఆచరించడం మీద ఇష్టం లేక ఒక మతాన్ని జనులు నిర్మాణం చేసుకుంటారు ఇప్పుడు గాంధీ గారి విషయంలో మనం ఏం చేశాము అదే చేసాము ఇంటి నుంచి ఇంటి అదే చేసాం ఎనివే కాబట్టి ఈ విజ్ఞానవాది కూడా ఎంతో కొంత బాహ్యార్థాన్ని అంగీకరించాలి ఏదో ఒక బాహ్యార్థాన్ని అంగీకరించాలి లేకపోతే తత్తు అజ్ఞాన ప్రసంగోవా కించాన్యత్ ఇంకో విషయం ఉంది దీని మీద మరో విషయం అదేమిటంటే విజ్ఞానం వ్యతిరేకేన వాది ప్రతివాది వాద దోషాభ్యుపగమాత్ ఇప్పుడు విజ్ఞానమే తత్వము విజ్ఞానము కంటే బయట ఏదీ లేదు అన్నట్లయితే వీడు విజ్ఞానవాది వాడు విజ్ఞానవాదాన్ని తిరస్కరించే ప్రతివాది వీళ్ళిద్దరూ పెనుగులాడుతున్న ఒక సిద్ధాంతము వాదము అనేవి ఉంటాయా ఉండదు వీటిని అంగీకరిస్తావా అంగీకరించవా వీటిని ఎప్పుడైతే అంగీకరిస్తావో ఏదో ఒక మేరకు బాహ్యార్థాన్ని స్వీకరించక తప్పదు ఇప్పుడు మీకు ఇంకో రహస్యం ఏంటంటే మీకు కన్ను కన్నంటే చూపు కన్నంటే చూపు ఇప్పుడు కూడా ఫిజికల్ థింగ్ తీసుకోకూడదు ఫిజికల్ థింగ్ అంటే ఎలా ఉంటుంది అలంకారాలు చేసుకుంటారు కనుబొమ్మలకు అలంకారం చేస్తారు తను రెప్పలకు అలంకారం చేస్తారు ఈ ఫ్యాషన్ పీపుల్ ఎలా ఉంటారంటే కన్ను అంటే చూపు అనే మాట పక్కన పెట్టి ఏ రకంగా కన్ను అలంకారం చేయగలము అని దాని మీద పడతారు ఒకవేళ ఆ వ్యక్తికి చూపు లేకపోయినా పర్వాలేదు అదంత ముఖ్యం కాదు ఏదో అలా అలా నడిచి వెళ్ళి ఇలా వచ్చి అంత చూపు ఉంటే సరిపడుతుంది చూపు లేకపోయినా ప్రాక్టీస్ చేసేసి స్పర్శ జ్ఞానంతో కూడా వెళ్ళి నడిచొచ్చినా వాళ్ళకేమో అభ్యంతరం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కన్ను అలంకారము కనుబొమ్మలో అలంకారము కన్ను పై రెప్పకి అలంకారము కను ఆ రెప్పకు ఉండేటువంటి రోమములకు అలంకారము కింది రెప్పకు అలంకారము కను కొలుపులకు అలంకారము అని మొత్తం అంతా అలంకారం మీదే ఉంటుంది దృష్టి ఇది ఫిజికల్ దృష్టి ఫిజికల్ దృష్టి కాదు కన్ను అంటే చూపు ఇది చక్షుష చక్షు అంటే కన్ను అని కాదు చూపు చూపు అనేది చూడబడేది లేకుండా చూపు అనేది ఉంటుందా ఉండదు చూడబడేది చూపు కలిసి ఉంటాయి చూడబడేది ఉంటూ ఉంటేనే చూపు ఉంటుంది నేను చూపు సత్యం అంటలేదు చూడబడేది సత్యం అంటలేదు నేనేది సత్యం అంటలేదు దీంట్లో మళ్ళీ మీమాంస చూడబడేది మాత్రమే సత్యము చూపు సత్యము కాదు అంటే భౌతికవాదము చూపు మాత్రమే సత్యము చూడబడేది సత్యము కాదు అంటే విజ్ఞానవాదము చూపు ఒక సత్యము చూడబడేది ఇంకో సత్యము అంటే ద్వైతము చూపు సత్యము కాదు చూడబడేది సత్యము కాదు ఏది రెండు కూడా సత్యము కాదు అంటే శూన్యవాదము సత్యము చూపు చూడబడేది అనే ద్వంద్వములకు అతీతంగా ఒక్కటియే ఉంటుంది సత్యం ఉంటుంది అది ఒక్కటియే అది చూపు కాదు చూడబడేది కాదు వీటికి అతీతమైనది ఇది అద్వైతం చూపు మాత్రమే సత్యము అంటే ఐడియలిస్ట్ విజ్ఞా చూడబడేది మాత్రమే సత్యము అంటే రియలిస్ట్ అద్వైతం it is not idealism it is something more than idealism కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చూపు చూడబడేది రెండు కలిసి వస్తాయి కమ్ టుగెదర్ ఈ విజ్ఞానవాదుల యొక్క దోషం ఏమిటంటే ఆ కలిసి వచ్చే వాటిలో ఒకటి పట్టుకుని రెండోది లేదు ఒకటే సత్యం అంటారు వాళ్ళు దట్ ఈస్ దేట్ ప్రాబ్లం ఇప్పుడు మంతవ్యము అంటే తెలియబడేది లేకుండా మననము అంటే మనస్సు ఉంటుందా ఉండదు మీకు మనస్సు ఉంది అంటే మంతవ్యము ఉంది మంతవ్యము ఉంది అంటే మనస్సు ఉంది కాబట్టి విజ్ఞానము ఉండి విజ్ఞాతవ్యము లేకుండా ఉండదు రెండు కలిసి వస్తాయి వాటి యొక్క వాస్తవికత ఎంత అనే ప్రశ్న వేరే కాబట్టి సుతరాము విజ్ఞాతవ్యము లేదు కేవలము విజ్ఞానము మాత్రమే గలదు అనే వాదము సరికాదు ఆ వాది ప్రతివాది వాదము అనేది విజ్ఞానం ఒక్కటే సత్యమైతే ఇవే ఇవేమీ లేకుండా పోతుంది అప్పుడు అదో పెద్ద దోషం వస్తుంది తర్వాత ప్రతివాది వాదము దోషము వాడు చెప్పింది తప్పు నేను చెప్పింది కరెక్టు అనేది ఒకటి ఉంటుంది వీటన్నింటినీ స్వీకరిస్తున్నావా లేదా నువ్వు ఇప్పుడు విజ్ఞానం వాడు ఏమంటాడు నేను చెప్పింది కరెక్టు వాడు చెప్పింది తప్పు అంటాడు మరి వాక్యార్థం ఉన్నట్టా లేనట్ట ఆయన వివరిస్తారు నహి ఆత్మవిజ్ఞానమాత్రమేవా వాది ప్రతివాది వాద తద్దోషో వా అభ్యుపగమ్యతే నిరాకర్తవ్యత్వాత్ ప్రతివాద్యాదీనా ఇప్పుడు విజ్ఞానవాడు ఉన్నాడు విజ్ఞానవాడు ఏమంటాడు నా యొక్క విజ్ఞానం ఆత్మవిజ్ఞానం అంటే తన యొక్క విజ్ఞానం తన యొక్క విజ్ఞానం మాత్రమే సత్యము ఇంకా ఏది సత్యము కాదు అని అన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది తను ఒక వాదమును ప్రతిపాదిస్తున్న వాది ఆ వాదమునకు విరుద్ధమైన వాదమును ప్రతిపాదించే ప్రతివాది ఆ ప్రతివాది చెప్పిన మాట తప్పు వాడి వాదము తప్పు నా వాదము సరైనది అని స్వీకరించాలా అక్కర్లేదా స్వీకరించాలి కేవలము విజ్ఞానము మాత్రమే సత్యం అన్నప్పుడు అటువంటి స్వీకారము లేకుండా పోతుంది అది ఉండదు ఎందుకంటే తర్వాత ఎందుకు స్వీకరించడం ప్రతివాదిని ఎందుకు స్వీకరించాలి ఎందుకంటే ప్రతివాదిని స్వీకరించి నిరాకరించాలి ప్రతివాదమును స్వీకరించి దోషమని చెప్పాలి ఇంత పని చేస్తూ కేవలం విజ్ఞానం మాత్రమే సత్యము బాహ్యార్థము సుతరాము లేదు అనే మాట పోసాగదు నహి ఆత్మీయం విజ్ఞానం నిరాకర్తవ్యం అభ్యుపగమ్యతే స్వయం వా ఆత్మా కస్యచిత్ ఇప్పుడు విజ్ఞానవాది ఇంకొక వాదిని తిరస్కరిస్తున్నాడు ఆ వాది యొక్క వాదమును తిరస్కరిస్తున్నాడు అనుకోండి అప్పుడు విజ్ఞానవాది ఏమనాలి నేను నేనే అయిన వాదమును నేనే అయిన వాది యొక్క నేనే అయిన తప్పుడు వాదమును తిరస్కరిస్తున్నాను అంటాడా కాబట్టి బాహ్యార్థాన్ని అంగీకరించక తప్పదు ఎవరైనా ప్రతివాదిని వాదంలోని దోషమును నిరాకరించే ప్రయత్నమును మాతో పాటు అతడు చేస్తున్నాడు అతడంటే విజ్ఞానం అతడు తనదైన విజ్ఞానమునే నిరాకరిస్తున్నానని అంగీకరించడు కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటాడు నేను బాహ్యార్థవాదమును తిరస్కరిస్తున్నాను అంటాడు బాహ్యార్థవాదం మేము ఒప్పుకోము ఇప్పుడు బాహ్యార్థవాదమును నువ్వు తిరస్కరిస్తున్నావు కదా అయితే విజ్ఞానము కంటే ఇతరము ఏదీ లేదు అన్నప్పుడు బాహ్యార్థవాదం కూడా విజ్ఞానమే అవుతుంది కదా కాబట్టి నువ్వేం చేస్తున్నావు అనమాట విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని దానికి అర్థమా విజ్ఞా బాహ్యార్థవాదమును నేను తిరస్కరిస్తున్నాను అంటే విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అనే అర్థం దానికి కాదు కదా విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని అర్థం చెప్పినట్లయితే వాడు విజ్ఞానవాదే అవడు కాబట్టి ఏదో కొంత మేరకు బాహ్యార్థాన్ని స్వీకరించక తప్పదు ఇంకా స్వయంవా ఆత్మాకస్థితి అది సో దాని అర్థం ఏంటంటే మరియు ఎవడైనా తనను తానే నిరాకరించలేడు ఇప్పుడు విజ్ఞాన వాదమును బాహ్యార్థ వాదమును తిరస్కరిస్తున్నాడు అంటే విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని చెప్పినట్టు అవుతుంది అలా కాకుండా విజ్ఞానము కంటే ఇతరమైన వాది అనేవాడు ఎవడూ లేడు వాదమైంది వాది అంటే అర్థం ఏమిటి బాహ్యార్థవాదిని తిరస్కరిస్తున్నాడు అంటే విజ్ఞానమునే తిరస్కరిస్తున్నాడు అనమాట విజ్ఞానం అనగా తానే తానే విజ్ఞానం ఇంకా ఆత్మ కూడా విజ్ఞానమే అంటే అర్థం ఏంటి తాను తనను తిరస్కరిస్తున్నాడు అని తెలియదు కాబట్టి ఎవడు కూడా తాను తనను తిరస్కరించలేదు కదా కనుక బాహ్యార్థాన్ని ఏదో కొంత మేరకు స్వీకరించక తప్పదు ఎప్పుడైతే బాహ్యార్థాన్ని స్వీకరించావో మా దృష్టాంతం మాకు దొరుకుతుంది మేము ఘటం సత్యం అక్కర్లేదు మా దృష్టాంతం సత్య ఘటం కానక్కర్లేదు ఘటము నిత్యాఘటమే ఘటమే మిథ్యా ఘటము కనిపిస్తుందా లేదా కనిపిస్తోంది కాబట్టి కనబడే మిథ్యా ఘటము చూపుకు లింగము అదే విధముగా చూపు తెలుస్తోంది చూపు సత్యం కానక్కర్లా తెలిసే చూపు తెలుసుకునే చైతన్యమునకు అదే విధంగా లింగము దృష్టాంతం దొరికిందా లేదంటారా కాబట్టి దృష్టాంతమే లేదు అనే మాట సరికాదు తథాచ సతీ లోప ప్రసంగ అసలు బాహ్యార్థం అనేదే లేదు అన్నట్లయితే సకలమైన వ్యవహారము లుప్తమైపోతుంది వ్యవహారం అంటే ఏమిటో తెలుసునండి నేను చూస్తున్నాను అది వ్యవహారం వ్యవహారం అంటే మీరు డబ్బు వడ్డీకి ఇవ్వడం లేకపోతే బిజినెస్ చేయటం లేకపోతే ఇతరులతో కలహించడం కోర్టుకు వెళ్ళడం అలా అంటే అర్థం చెప్పకూడదు కొంతమంది అలా అంటే అర్థం చెప్తారు ఓ స్వామికి కోర్టుకు వెళ్ళారు కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు వేసినారంటే ఎవరి మీద వేస్తారు కేసు ప్రతిపక్షం మీద కదా వేసేది సో లాయర్ని పెట్టుకుని కోర్టులో కేసు వేశారు నేను అడగలేదు మీరు అద్వైత వేదాంతం ఉండి కోర్టులో కేసు ఎందుకు వేశారండి నేను అడగలేదు నేను అంతలా అడుగుతానా నేను తిరస్కరించడం వల్ల నాకు తాత్పర్యమే ఉంటుంది గురించి పాఠం చెప్పేప్పుడు నేను మునగాడిని అన్నట్టుగా ఏమో నాలుగు మాటలు చెప్తాను కానీ వ్యక్తులతో వ్యవహరించేప్పుడు నేను పిల్లి పాఠం చెప్పేప్పుడు ఎవడో ఎదురుకుండా ఎవడూ లేడు కనుక పులి పాఠం చెప్పేప్పుడే పులి పాఠం చెప్పడం మళ్ళీ స్టేజ్ దిగేస్తే పిల్లే అని నేను అడగలేదు మీరు కోర్టు కేసు ఎందుకు వేసేది నేను అడగలేదు ఉంటే ఆయన చెప్పారు కోర్టులో కేసు వేసానంటే ఒక అలాగండి అని విను అనుకున్నా కానీ నా పాఠం అంతా తెలుసు ఆయనకి ఆయన ఉన్నారు వ్యవహారంతో కర్ణా పడతా వ్యవహారమైన అద్వైతమేది వ్యవహారం హిందీలో అద్వైతంలో కూడా వ్యవహారం అనేది ఒకటి ఉంది కదా వ్యవహారం మరి చేయక తప్పదు కదా అందుకోసం పోతుంది కదా నేనన్నా మీరు ఆ అద్వైతంలో ఉండే వ్యవహార శిల్పాన్ని దీన్ని మీరు కలపకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మాండుత్యంలో వ్యవహారోపశమ ఉంది ఆత్మయందు వ్యవహారమే ఉండదు అంటే అర్థం కోర్టు కేసులో అవే ఆత్మకి అది కాదు అర్థం అంటే అక్కడ వ్యవహార శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వు చూసుకున్నావా లేదా చూస్తున్నాను ఇంద్రియ వ్యాపారం అయితే వ్యవహారం అయితే ఇప్పుడు ఇంద్రియ వ్యాపారం అనేది ఉందంటావా లేదంటావా ఉంది అది ఇంద్రియ వ్యాపారము చేత తెలియబడేది సత్యమా కాదా అని మేము అడగటం లేదు ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ సత్యమా కాదా అన్నది చర్చ కాదు మరి చర్చ ఏమిటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ భాషిస్తోందా లేదా అంటే చర్చ భాషిస్తోంది యాజ్ లాంగ్ యాజ్ ఇంద్రియ వ్యాపారం ఉన్నంత వరకు ఇక్కడ సబ్జెక్టు అక్కడ ఆబ్జెక్టు ఉంది తీరుతాది అసలు నువ్వు చెప్పినట్టుగా విజ్ఞానం మాత్రమే ఉంది అంటే మనస్సు తప్ప ఇంకేదీ లేదు అన్నట్లయితే మీకు మనస్సుతో మననము చేయుట దేనిని మంతవ్యమును అనే వ్యవహారమే లోపించిపోతుంది కాబట్టి అది అంగీకారం కాదు వ్యక్తి తనను తానే నిరాకరించే పక్షంలో లోక వ్యవహారము అంటే వాది ప్రతివాది అనే వ్యవహారం అంతా లుప్తమయ్యే ప్రసక్తి ఉదయించింది కాబట్టి దృష్టాంతం లేదు కాబట్టి చైతన్యము చైతన్యమునకు మనస్సు లింగము కాజాలదు అనేటువంటి అబ్జెక్షన్ని త్రోసిపుచ్చడం అయింది నచ ప్రతివాద్యాదయ స్వాత్మన ఏవ గృహ్యంతే ఇత్యభ్యుపగమ ఓకే ఇప్పుడు మీరు గమనించండి వాది ప్రతి అంటే అదే నడుస్తాం వాది ప్రతివాది ఉన్నారు కదా వాది నేను వాదిని ఆయన ప్రతివాది అన్నప్పుడు నేనంటే విజ్ఞానం విజ్ఞానం కంటే వ్యతిరిక్తముగా ఎవరూ లేరు కాబట్టి ప్రతివాది అనబడేది కూడా విజ్ఞానమే అంటే ఏమైంది అక్కడికి విజ్ఞానము తనను తానే ఒకవైపు వాదిగా స్వీకరిస్తూ ఇంకోసారి తనను తానే ప్రతివాదిగా స్వీకరిస్తుంది అని చెప్పాల్సి ఉంటుంది అలా ఉండదు అది సందర్భంగా లేదు కాబట్టి ప్రతివాది మొదలైన వాళ్ళు స్వాత్మనాయక గృహ్యంతే అనే అభ్యుపగమము విజ్ఞానవాదులందు కూడా లేదు వ్యతిరిక్త గ్రాహ్యాహితే అభ్యుపగమ్యంతే ఇప్పుడు విజ్ఞానవాది ఉన్నాడు బాహ్యార్థవాది ప్రతివాది విజ్ఞానవాది ఎలా గ్రహిస్తాడు అక్కడ బయట ఉన్న బాహ్యార్థవాది కూడా నేనే అని గ్రహిస్తాడా లేకపోతే నేను విజ్ఞానవాదిని నాకు ప్రతివాది వాడు బాహ్యార్థవాది అని గ్రహిస్తాడా కాబట్టి ప్రతివాదిగానే గ్రహిస్తున్నాడు కాబట్టి బాహ్యార్థం సుఖరాము లేదని నువ్వు వెళ్ళాంటావు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ స్నాంతి issue the reality of the subject object division is the issue ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా టైం అయింది కానీ మనం ప్రారంభం కొంచెం ఆలస్యంగా చేశాను కనుక నేను దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ విశ్వమాన నిజాంతర్గతం అన్న చోట తాను విశ్వము తాను సబ్జెక్ట్ విశ్వము object subject object division is the issue there is the subject object division that is the issue what is the issue they subject object division అనేదే లేదు అన్నది కాదు ఇష్యూ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మనకి ఏదైతే భాషిస్తుందో అది సత్యమా అనేది ఇష్యూ కాబట్టి వీళ్ళు విజ్ఞానవాదులు అసలు ఆబ్జెక్ట్ అనేదే లేదు సబ్జెక్ట్ మాత్రమే గలదు అనే వాదము సరికాదు ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది లేకుండా సబ్జెక్ట్ ఉండదు తస్మాత్ తద్వత్ సర్వమేవ వ్యతిరిక్తగ్రాహ్యం వస్తు జాగ్రద్విషయత్వాద్ కాబట్టి ఎలాగైతే ప్రతివాది మొదలైన వాళ్ళు వాది కంటే వ్యతిరిక్తముగా సపరేట్గా ఉన్నారో అదేవిధంగా సకల జగత్తు కూడా వాది కంటే భిన్నముగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది అక్కడ జగత్ అనేది ఉంది కాబట్టే నేను తెలియబడే తెలుసుకునే తెలుసుకునేవాడను ఉన్నాను తెలియబడే జగత్తు తెలుసుకునే విజ్ఞానానికి లింగము తెలియబడే విజ్ఞానము తెలుసుకునే చైతన్యానికి లింగము ఎందుకంటే ఇప్పుడు జగత్తు సుతరాము లేదనుకోండి జగత్తు భాషించడమే లేదనుకోండి అప్పుడు సుషుప్తికి జాగ్రత్తకి భేదమే ఉంటుంది సుషుప్తిలో జగత్తు భాషించుటలేదు జాగ్రత్తలో మాత్రమే భాషిస్తుంది సుషుప్తిలో విజ్ఞానము లేదు బుద్ధి లేదు కదా జాగ్రత్తలో బుద్ధి కలదు జాగ్రత్తలో మాత్రమే జగత్తు భాషిస్తోంది కాబట్టి అద్వైతులు మిథ్యా అన్నప్పుడు కేవలం జగత్తు మిథ్యా అని కాదు అర్థం జగత్తు మిథ్య జగత్తును తెలుసుకునే ఇంద్రియములు మనస్సు బుద్ధి కూడా మిథ్య అంచేతనే మిథ భవతి ఇది మిథ్య పరస్పరం ఉంటుంది ఇటు సబ్జెక్ట్ ఉన్నప్పుడు అటు ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది అంచేతన మిథ్య సబ్జెక్ట్ ఉన్నప్పుడే ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే సబ్జెక్ట్ ఉంటుంది యథార్థంగా రెండు కూడా ఉండవు యథార్థంగా ఉండేది చైతన్యం మాత్రమే అది మిథ్య అంటే అంతేగాని ఘటం మిథ్య కానీ ఘటమును తెలుసుకునే విజ్ఞానం సత్యము అన్నమాట ఉండదు ఘటము ఉన్నది ఘట విజ్ఞానము గలదు ఉన్నది ఏమంటే రెండు యథార్థంగా ఉన్నాయా కేవలము భాషిస్తూ ఉన్నవేనా అంటే భాషిస్తూ ఉన్నవి మాత్రమే అయితే మరి యథార్థంగా ఉన్నది చైతన్యం మాత్రమే చైతన్యం సర్వగం ఇటు విజ్ఞానము చైతన్యమే వ్యాపించి ప్రకాశింపజేస్తుంది అటు జగత్తును చైతన్యమే వ్యాపించి ప్రకాశింపజేస్తుంది వాస్తవముగా ఉన్నది చైతన్యమే అంటే ఏమిటి ఇటు జ్ఞాత అటు జ్ఞేయము రెండూ కూడా చైతన్యము యొక్క వివర్తములే చైతన్యమే వివృతి వివర్తం పరిణామం కాదు చైతన్యంలో పరిణామం ఉండదు మట్టిలో పరిణామం ఉంటుంది కానీ చైతన్యంలో పరిణామం ఉండదు మట్టిలో పరిణామం ఉంటుందని అభ్యుపగమ్య చెప్పారు మాట వరుసగా అన్నాను అంతేకాని అది మళ్ళీ నా ముక్కు పట్టుకోదు నేను హుసివిస్ తో పాఠం చెప్పాను అక్కడ వాళ్ళందరికీ డోంట్ క్యాచ్ మై నోస్ ಅಂತ ఉంది ఎందుకంటే వాళ్ళు ఓపిసంత శాస్త్రం కొడో ముక్క కొడో ముక్క జల్వి ఆ ముక్క హొండ్ పెట్టుకొని నా ముక్కు బొట్టు మీద ప్రయస్యం ని చేటాం డోంట్ డూ దట్ కొంచెం చాకల కొని చేసొచ్చాను నేను ఇప్పుడు అంటే ఎంత వేగించి చేయండి దయచేసి చాకల ఏం చేస్తారు బటన్ నొక్కుతాను తప్పు చూడండి అలాలో ఉపదేశ సాహసం టెక్స్ట్ చాలా గట్టి టెక్స్ట్ దాంట్లో ప్రారంభం చైతన్య ప్రకరణం కర్మని శంకరులు అలా తీసి పక్కన పెడతారు అక్కడ అంతా కర్మే ఉంటుంది ఎదురు చూసినా కర్మే ఉంటుంది ఈ ఇక్కడ ఏమో తీసి పక్కన పెడుతూ ఉంటారు దాంతో కర్మలో మునిగిపోయిన వాడికి అది ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రద్వస్తు ప్రతివాద్యాదివత్ అది ఇప్పుడు జాగ్రత్త వస్తువు ఎలా అయితే వ్యతిరిక్త గ్రాహ్యమో వ్యతిరిక్త అంటే జాగ్రత్త వస్తువు కంటే విలక్షణముగా భిన్నముగా ఉండే బుద్ధి అనేది గ్రహింపబడుతోంది అలాగే ప్రతివాది ప్రతివాది కంటే వ్యతిరిక్తముగా ఉండే వాది చేత ప్రతివాది గ్రహింపబడుతున్నాడు ఇది సులభో దృష్టాంత కాబట్టి తెలియబడేది తెలుసుకునేదానికి లింగము అనే సిద్ధాంతానికి దృష్టాంతము లేదు అనే గంగేమీ లేదండి దృష్టాంతం మాకు చక్కగా ఉన్నది సంతత్యంతరవత్ విజ్ఞానాంతరవచ్చి ఇది కంప్లీట్ చేసేద్దాం ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేసేస్తే సిద్ధాంతం తస్మాత్ విజ్ఞానవాదిన అపి నక్యం విజ్ఞానం వ్యతిరిక్తం జ్యోతిరంతరం నిరాకర్తం కాబట్టి విజ్ఞానవాది కూడా విజ్ఞానమును తెలుసుకుంటూ విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఉండే ఆత్మజ్యోతి గలదు అనే దానిని తోసిపుచ్చడానికి విజ్ఞానవాదికి హక్కు లేదు ఎలా అయితే ఘటపటాదులను తెలుసుకుంటూ విజ్ఞానము గలదో విజ్ఞానమును తెలుసుకుంటూ ఆత్మజ్యోతి వేరే ఉన్నది అనే దానిని ఆ విజ్ఞానవాది త్రోసిపుచ్చలేడు అది సిద్ధాంతం అయితే ఇంకో రెండు పాయింట్లు అక్కడ ఉండిపోయాయి ఏమిటి ఆ రెండు చెప్పేసి ఫినిష్ చేస్తా ఇవాళ క్లాస్ కొంచెం ఐదు నిమిషాలు ఆలస్యం ఎలాగా సంతత్యంతరవతు విజ్ఞానాంతరవచ్చ మీరు ఇంటికెళ్ళి తెలుగు కూడా చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే దేవదత్తుడి విజ్ఞానమే సత్యం ఏ విజ్ఞానం క్షణితము ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడితో మాట్లాడాలి అంటే ఈ దేవదత్తుడు విజ్ఞానం అలా బలుగు ఒక్కసారి వెళ్ళి ఆగిపోయినట్టుగా అయిపోయింది అనుకోండి అప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడితో మాట్లాడడం కుదరదు క్షణిక విజ్ఞానం కదా కాబట్టి ఏమని చెప్పాలి అలా బల్బు వెలుగారిపోయి వెలుగారిపోయి వెలుగారిపోయి అలా క్రమంగా అవుతుంటే మనకి గా వెలుగుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి ఇప్పుడు దీపం ఒక సెకండ్లో యాభై సార్లు వెలిగి ఆరిపోతుంది కానీ మనకేమనిపిస్తుంది అది కంటిన్యూస్గా వెలుగుతోందని అనిపిస్తుంది అలాగే దేవదత్తుడి విజ్ఞానము సంతతి ప్రవాహ రూపంగా ఉంటుంది కాబట్టి దేవదత్తుడు అనగానేమిటి విజ్ఞాన ప్రవాహం అంతే కదా దేవదత్తులు అంటే విజ్ఞాన ప్రవాహం వాడు ఏది యజ్ఞదత్తులతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు యజ్ఞదత్తులు అనగానేమి విజ్ఞాన ప్రవాహం ఇప్పుడు దేవదత్తులు యజ్ఞానదత్తులతో మాట్లాడుతున్నాడు అంటే ఒక విజ్ఞాన ప్రవాహం మరో విజ్ఞాన ప్రవాహంతో మాట్లాడుతోంది అని అర్థం కాబట్టి రెండు విజ్ఞాన ప్రవాహాలు ఉండాలా అక్కర్లేదా ఉన్నది విజ్ఞానం మాత్రమే బాహ్యమునందు ఏదీ లేదు అని మీరు చెప్పినట్లయితే దేవదత్తుని విజ్ఞాన ప్రవాహానికి బాహ్యంలో యజ్ఞదత్తుని విజ్ఞాన ప్రవాహం అనేది ఉండదు యజ్ఞదత్తుని విజ్ఞాన ప్రవాహానికి భాష్యంలో దేవదత్తుని విజ్ఞాన ప్రవాహం అనేది ఉండదు అప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు మాట్లాడుకుంటున్నారు అనే వ్యవహారమే పొసగకుండేది అది ఒకటి సంతత్యంతరవతు సంత అంతర మరి ఒక కాబట్టి యజ్ఞదత్త విజ్ఞాన సంతతి సంతతి అంటే ప్రవాహం యజ్ఞదత్త విజ్ఞాన సంతతి కంటే భిన్నమైన దేవదత్త విజ్ఞాన సంతతి ఉన్నట్టుగా ఒప్పుకు తేరాలి అలాగే విజ్ఞానాంతరవచ్చ తర్వాత ఇప్పుడు ఒక ఒక పండితుడు ఉన్నాడు ఒక పాండిత్యం తెలివి తక్కువ వాడు అంత తెలివితేటలు లేనివాడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు వాడి విజ్ఞాన ప్రవాహం వాడు పండితుడు వీడు మూర్ఖుడు పండితుడు విజ్ఞాన ప్రవాహమే మూర్ఖుడు విజ్ఞాన ప్రవాహమే పండితుల విజ్ఞాన ప్రవాహం ముందు మూర్ఖుని విజ్ఞాన ప్రవాహం వెలవెలబోతోంది అంటే ఇప్పుడు ఇంటికి నుండి విజ్ఞాన ప్రవాహమునకు బాహ్యమునందు ఇంకో విజ్ఞాన ప్రవాహం ఉందంటావా లేదంటావా కాబట్టి బాహ్యమునందు ఏది లేదు అనేటువంటి మాట కుదరదు కాబట్టి బాహ్యమునందు ఉండేదేదో ఉంది ఘటము దాని వలన ఘట విజ్ఞానము తెలియబడుతోంది ఘటము ఉన్నది కనుక తెలియబడి ఘటము తెలియబడుతూ ఉన్నది కనుక ఘటమును తెలుసుకునే ఘట విజ్ఞానము కాలదు విజ్ఞానము తెలియబడుతూ ఉన్నది కనుక విజ్ఞానమును తెలుసుకునే జ్యోతి ఆత్మ చైతన్యము కాలదు ఆ చైతన్యమే దేవుడు అది ముఖ్యం అక్కడ అద్వైతం అంటే అది ఆ చైతన్యమే దేవుడు మీరు రాముణ్ణి ఆ చైతన్యమే రాముడు రామ్దాస్ అని ఓ మహాత్మ ఒక ఆయన ఉన్నారు రామ్దాస్ ఆయన కేరళలో పెద్ద ఆశ్రమానికి ఆయన ఇప్పుడు లేరు ఆయన ఆయన రామ్దాస్ ఏం చెప్పేవారంటే ఆయన మంత్రాన్ని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షత మహామంత్రం అది ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చారు ఆయన గొప్ప అద్వైతం ఏదంటే ఆయన ఏమనేవారంటే మీ హృదయంలో ఉండే చైతన్యం ఏది కలదో అది ఏ రాముడు ఆ రాముణ్ణి మీరు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మీరు ఆయన్ని ఆరాధించండి అని చెప్తూ ఆయన చాలా గొప్పగా చెప్పేవారు ఆయన చెప్పిందల్లా ఇంతే ఇక్కడ మనం చైతన్యము ఆత్మ జ్యోతి గలదు అన్నామే అదే రా రాముడు అని కాబట్టి రాముడు అంటే అది అంతే తప్ప దాన్ని మరీ టూ మచ్ ఆఫ్ ఫిజికలైజ్ చేసేయకూడదు మీరు టూ మచ్ ఫిజికల్ చేసి పెట్టారనుకోండి మళ్ళీ ఆ ఫిజికల్ అంతని కూడా నిరాకరించి మళ్ళీ తత్వం దగ్గరికి రావడానికి కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఆ విజ్ఞానమును తెలుసుకునే చైతన్యము కలదో అదే పరమాత్మ దానికే రాముడు అని పేరు కాబట్టి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో ఆ చైతన్య స్వరూపమైన శ్రీరాముని మీరందరూ కూడా చక్కగా హృదయంలో ఆత్మరూపంగా ఆరాధించి కృతార్థుల ముదురుగాక అని మరొక్కసారి మీకందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలను నేను అందజేస్తూ ఇప్పుడు మీరందరూ వచ్చి స్వీట్ ప్యాకెట్ తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ క్లాస్ ముగిస్తూ ఉన్నాను హరి ఓం తత్సత్ శ్రీకృష్ణ